సభాయై నమ సురభారత్యై నమ ప్రతిమాసి తృతీయ శుక్రవాసర సభ సురభారత్య నిర్వ్యూఢతే అస్మిన్ ఫిబ్రవరి మాసేపి వింశతి దినాంకే శుక్రవాసరే కర్తవ్యమాసీత్ కారణాంతరవశతః తస్మిన్ దినే తత్ న కృతం అద్య సా సభ ప్రచాల్యతే అద్య సంస్కృత భాషాయాం ప్రసిద్ధం నాటకం న కేవలం సంస్కృత భాషాయాం విశ్వ సాహిత్యే సర్వాసు భాషాస్వపి అతి రమణీయం అతి సుందరం న కేవలం భారతీయై ప్రశంసితం అపి విదేశీయైశ్చ ప్రశంసితం నాటకం అభిజ్ఞాన శాకుంతలం అధికృత్య వక్తవ్యమితి ఆదిష్టోస్మి ఉద్దిశ్య యథాశక్తి ప్రయతిష్యే విశ్వస్మిన్ సాహిత్యే శతం పుస్తకాని సమీచీన గ్రంథాని ఇది చయనం క్రియతే తేషు శతగ్రంథేషు ఇదం నాటకం అవశ్యం భవిష్యత్ ఏతద్ నాటకం వినా శతగ్రంథానాం చయనమపి సంభవతి కావ్యేషు నాటకం రమ్యం ఆభాణకం వర్తతే సూక్తి వర్తతే కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థోంక తత్ర శ్లోక చతుష్టయం సురభారతి నామ వేదా వేదాంగాని శాస్త్రాన్ని పురాణాన్ని మహాకావ్యాన్ని ఖండకావ్యాన్ని చారిత్రిక కావ్యాన్ని గద్య కావ్యాన్ని చెంపు కావ్యాన్ని లఘు కావ్యాన్ని నాటకాంతం హి సాహిత్యమితి నాటకాని చ ఏతాని సర్వాణి మిళిత్వా సంస్కృత సాహిత్యం సురభారతి సాహిత్యమిత్యపి కథ్యతే తస్మిన్ సాహిత్యే కావ్యం మధురం భవతి కిమర్థమితి చేత్ వేదాః యజ్జపి ఆధ్యాత్మిక జ్ఞానం దదంతి మోక్షం ప్రాప్నువంతి చ వేదాః కింటు వేదానాం భాష వేదానాం కథనం చ రాజాజ్ఞవత్ భవతి కించిత్ కఠినతరం భవతి తత్ర రమణీయత నభవతి యదా రాజా ఆజ్ఞాపయతి తథైవ సత్యం వద ధర్మం చరా మాతృదేవోభవ పితృదేవోభవ ఇది రాజ్ఞ శాసనవత్ ఆజ్ఞాపయతి జనాన్ తత్ర సాధారణతయా జనానాం ప్రవృత్తి భీత్యా భవతి కింటు ప్రేమణా నభవతి ద్వితీయం భవతి పురాణ సాహిత్యం సాక్షాత్ ఈశ్వర ఏవ విష్ణు రూపేణ అవతీర్య వేదార్థం అస్మభ్యం పురాణ రూపతయా అద పురాణాని చ అష్టాదశ పురాణాని ప్రసిద్ధాని పురాణాన్ని అవి సంహితతయా కథారూపతయా ప్రబోధయంతి కింటు కావ్యం కాంతా సంహితతయా యదా కాంత కాంతం ఆహ్లాద వచనై స్వమనసి యత్ స్థితం తదేవ కర్తుం ప్రేరయతి తదైవ సాహిత్యమపి కవితాపి సరసతయా యత్ వేదేన కథితం తదేవ రామాదివత్ ప్రవర్తితవ్యం न रावणादिवत् इत्यादिकं कथारूपतया सरसतया रमणीयतया यदा हृदयस्य आह्लादकरं भवेत् यदा सः तस्मिन् प्रवृत्तः भवेत् तेन रूपेण सुलभशैल्या सरसतया प्रबोधयति कान्तेव కావ్యం భవతి తత్ర కావ్యేష్వపి కావ్యమపి ముఖ్యతయా ద్విధం భవతి శ్రవ్య కావ్యం దృశ్య కావ్యం ఇది యద్ అస్మాభిః శ్రూయతే తత్ శ్రవ్య కావ్యం భవతి కాళిదాసస్య రఘువంశ కుమార సంభవం శిశుబాలవధం మాఘస్య నైషధం శ్రీహర్షస్య భారవేహే కిరాతార్జునీయం ఇత్యాదీని असङ्ख्याकानि महाकाव्यानि राराजन्ते तानि काव्यानि सहृदयान् समीचीने अर्थे प्रेरयन्ति काव्यतोऽपि सुकरं सुलभं सरलं रमणीयतमं दृश्यकाव्यं भवति श्रव्यकाव्यं नाम ये ज्ञानिनः ज्ञानवन्तः ते एव तत् काव्यं पठित्वा ज्ञातुं प्रभवन्ति यदि ज्ञानं नास्ति सः कथं पठितुं प्रभवति यदि पठितुमेव न प्रभवति कथं सः अर्थं ज्ञातुं प्रभवति अतः श्रव्यकाव्यतोऽपि दृश्यकाव्यस्य अयं विशेषः तस्य किमपि ज्ञानं नापेक्षितं कस्यापि भाषायाः ज्ञानमेव आवश्यकमेव न भवति तत्र गत्वा केवलं दर्शनं कर्तव्यं तत्र కర్మ ఇవ నాస్తి ఏమం కృత్వా యది దృశ్యతే చేత్ సర్వమపి జ్ఞాతం ప్రభవతి అత కావ్యేషు నాటకం రమ్యం సర్వేష్వపి కవిత విధానేషు నాటకం రమణీయతమం భవతి పండిత పామర రంజకం భవతి జ్ఞానస్య అపేక్ష ఇవ నాస్తి భాషాయా అపేక్షైవ నాస్తి వ్యాకరణాది శాస్త్రాణమపి సాహాయ్యమపి నపేక్షతే తాదృశేషు నాటకేషు సంస్కృత భాషాయా దశ సహస్రాణి వా తతోపి అధికాని వా నాటకాని భవంతి దశ విధ రూపకాని భవంతి తత్ర ప్రథమం భవతి నాటకం తత్ర ప్రహసనం ప్రకరణం భాణం భీమం వ్యాయోగ సమవకార వీధి ఈహా మృగ అంక ఇది దశవిధం రూపకం భవతి తత్ర ప్రప్రథమం నాటకం భవతి తత్ నాటకం సహృదయ రంజకం భవతి కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా నాటకానపి బహూని సంతి తత్ర భాసేన ఏకేనైవ కవిన త్రయోదశ నాటకాన్ని లిఖితాని భాస నాటక చక్రం నామ్న ప్రకటీకృతాని తదైవ మృత్యకటికం శూద్రకేన విరచితం వర్తతే ఏవమేవ కాళిదాసేన నాటక త్రయం లిఖితం కేవలం ఏకం నా త్రీణి నాటకాన్ని कालिदासस्य प्रियतमा సంఖ్యా భవతి సప్త యదా అస్మాకం తిరుమల సప్త शैलाः सन्ति तथैव कालिदासस्य प्रियतमा संख्या सप्त अत एव సప్త కృతయ విలిఖితా త్రీణి నాటకాని ద్వే మహాకావ్యే ద్వే ఖండకావ్యే ద్వే మహాకావ్యే కుమార సంభవం రఘువంశం ద్వే ఖండకావ్యే ఋతు సంహార సంహార నామ హననం నా సమాహార సమాహార ఇది పదమేవ ఉచ్చారణేన సంహార ఇది పరివర్తనం కృతం ఋతు సమాహార సర్వేషాం షణ్ణాం ఋతూనాం సమాహార అస్మిన్ కావ్యే కృతమితి ఋతు సమాహార తత్ త్రీణి నాటకాని ప్రథమం భవతి మాలవిక అగ్నిమిత్రమితి తదనంతరం భవతి విక్రమోర్వశీయం తత భవతి అభిజ్ఞాన శకుంతలం ప్రాయశ సర్వేపి కవయ ప్రప్రథమం శృంగార రసేన ప్రారంభం కుర్వన్ రస రసే సర్వేషామపి అభిరుచి భవతి తస్మిన్ సమయే కవిరపి యువా భవతి శృంగార ప్రియ భవతి अतः सर्वेपि कवयः आचार्य नरसिंहाचार्य महोदयाः अत्रैव आगन्तव्या इति प्रार्थयामि अत्रैव अस्माकं सुरभारती उपाध्यक्षाः वर्तन्ते आचार्य बि नरसिंहाचार्य महोदयाः मम साक्षात् गुरवः अत्र समागताः अतः ते तेभ्यः स्वागतं व्याहरामि प्रायशः सर्वेपि కాళిదాసోపి తాదృశ ఏవ అత ప్రథమం ఋతు సంహారం తత మేఘ సందేశం తత కుమార సంభవం తత మాలవిక అగ్నిమిత్ర తదపి శృంగార రసప్రధానం విక్రమోర్వశీయం ఊర్వశీ విక్రమ తస్య పురూరవ విక్రమ ఇది తస్యైవ నామ నామ బిరుదావళి వర్తతే అత ఊర్వశీ పురూరవయో శృంగార కథాం స్వీకృత్య విక్రమోర్వశీయం వ్యధిక తత యదా పరిణత బుద్ధి సంజాత అనుభవేన పరిపూర్ణ సంజాత తదా ఏకస్మిన్ కాలైవ రఘువంశ మహాకావ్యం తదైవ అభిజ్ఞాన శాకుంతల ఏక హస్తేన రఘువంశ మహాకావ్యం అన్యేన హస్తేన తస్మిన్నేవ కాలే अभिज्ञानशाकुन्तलं कुर्वन् तत्र किञ्चित् उपदेशात्मकं भवेत् नाम काव्यं नाटकं वा केवलं विनोदाय मा भवतु तत् पामरेभ्यः भवति ज्ञानिनां कृते किञ्चित् उपदेशात्मकं भवेत् इति सः उपदेशः రఘువంశే అస్మాభిः ఉపలభ్యతే ఏవమేవ శాకుంతల నాటకేపి కీదృశ సజ్జన కీదృశై ధర్మై సజ్జన భవతి ఇది జ్ఞాతుం అభిజ్ఞాన శాకుంతల నాటకం తథైవ రఘువంశ మహాకావ్యమపి తత్ర సాహాయ్యం కరోతి నాటకం నాంది శ్లోకేన ఆరభ్యతే నాంద్యాం కవేహే యా ఇష్టదేవతా భవతి యహ ఇష్ట దేవ భవతి యత్ ఇష్ట దైవం భవతి కిమర్థం ఇది చేత్ దైవం వా దేవత వా దేవ ఇది వా బ్రహ్మ నజానాతి కుతో మనుష్య ఇది అత కేచన దేవత స్త్రీలింగ రూపేణ కేచన దేవ ఇది పుంలింగ రూపేణ అన్యే దైవమితి నపుంసకలింగ రూపేణ చ సంతి అస్మాకం కాళిదాసస్సు ఇష్టదేవ సాక్షాత్ పరమశివ ఏవ అత నాందీశ్లోకే శివ నమస్కారాత్మకం తదైవ సహృదయేభ్య సామాజికేభ్య ఆశీర్వచన రూపకంచ తత్ర నాందీశ్లోపకం నాందీశ్లోకేన అభిజ్ఞాన శాకం శాకుంతలం సహ ఆరంభం కరోతి తత్ర నాంది శ్లోక సర్వైరపి జ్ఞాయతే ఏవ అష్టమూర్తి అహిర్బుద్ధ ఇది అమరకోశే వర్తతే శివ అష్టమూర్తి కేతే అష్టౌ మూర్తయ శివస్య అష్టౌ మూర్తయ సంతి అష్టౌ ఆకారా సంతి తత్ర కేతే ఆకారాः యత్ జ్ఞానేన వయం తత్ర అర్చితు ప్రభవామः తత్ర సమాధానం దాతి కేవలం కాళిదాస యా సృష్టి సృష్టురాద్యా వహతి విధికృతం యాహవి యా చ హోత్రి యా సృష్టి స్రష్టురాద్యా స్రష్టు బ్రహ్మణ ఆజ్ఞా సృష్టి ప్రప్రథమం సహ జలమేవ సర్జయత్ అత జలం బ్రహ్మణ ప్రథమ సృష్టి భవత్ జల జలం నామ సాక్షాత్తు శివస్వరూపం అష్టమూర్తిషు జలం ఏకం భవతి అనంతరం వహతి విధిహుతం విధి శాస్త్రోక్త విధి ప్రకారేణ యజ్ఞయాగాదిషు అస్మాభిః హుతం యహ స్వీకరోతి అమ వైశ్వానర అగ్ని అగ్ని శివస్య ద్వితీయం రూపం భవతి యా చ హోత్రీ యా హోతా భవతి యజమాన భవతి పచ్చుర్నో యజ్ఞ సంయోగే ఇది వ్యాకరణ సూత్రం వర్తతే భార్య పతినా సహ యజ్ఞం కరోతి చేత్ తదా సా పత్నీ శబ్దేన వ్యవహర్తం శక్యతే ఇది యజమాన నామ కేవలం ఓనరితిన యజ్ఞం కరోతి యజం యజ యజ ఇది వర్తతే సయవ యజమాన నామ యజమానోపి సాక్షాత్ శివ ఏవ ఇది తదనంతరం ये द्वे कालं विधत्तः दिन रात्रिरूपेण कालविभाजनं ये कुर्वन्ति नाम सूर्यः चन्द्रः एवं पञ्चसञ्जाताः श्रुतिविषयगुणा या स्थिता व्याप्य विश्वं सर्वं विश्वं व्य व्याप व्यापनं कृत्वा व्याप्य श्रुतिविषयगुणं शब्दं प्रकाशयति नाम आकाशम् తద్భవతి షట్ భవతి యామాహు సర్వభూత ప్రకృతిరితి యాం సర్వభూత ప్రకృతి నామ సర్వేషాం భూతానామపి తత్ర స్థానం వర్తతే ఇది నామ భూమి పృథివీ పృథివీ రూప యయా ప్రాణిన ప్రాణవంత నాసికాయ సమీపే यदि अङ्गुली स्थाप्यते चेत् ज्ञातुं प्रभवति सः जीवन् वर्तते वा न वा इति अतः जीवनसत्त्वे प्रमाणं नाम वायुरु वायुरेव यत्र वायुसञ्चारः यत्र यत्र वायुसञ्चारः तत्र तत्र प्राणिमत्वम् इति वक्तुं शक्यते अतः वायुरूपः इति अष्टमूर्तिः शिवः पञ्चभूतानि सूर्या चन्द्रमसौ तथा यजमानी యజ్ఞకర్త యజమాని కింటు శరీరధారిణ సర్వే యా సర్వాన యహ యజ్ఞం కరోతి ఏతేషు అష్టషు రూపేషు శివ భవతి అత తాదృశ శివ అస్మభ్యం సర్వేషామపి అస్మాకం సర్వేషామపి తనుభిరవతు వహ తాభిరష్టాభిరీష తాదృశ శివ అష్టాభి తనుభి సర్వేషామపి యోగక్షేమం విదధాతు మంగళం కరోతు ఇది మంగళాశాసనపర నాంది శ్లోక తదనంతరం సూత్రధార నటి చ ప్రవిశత తత్ర సూత్రధార కథయతి అనయా సభయా వయమాజ్ఞప్తా కాళిదాస విరచితం అభిజ్ఞాన శాకుంతలం నాటకం అభినయమితి తత విమర్శనార్థం కథ అత సామాజికానాం రంజనాయ సంగీతేన ఆరంభ క్రియతామితి చేత్ సా కథయతి కం ఋతుం అధికృత్య అథవా కం కాలం అధికృత్య గానం కర్తవ్యమితి తదా సహ కథయతి ఆసన్న గ్రీష్మ ఋతు గ్రీష్మ ఋతుమధికృత్య గీయతామితి చేత్ తదా సా గానం కరోతి తత్ శ్రుత్వా సూత్రధార కథయతి తవాస్మి గీతరాగేణ హారిణా ప్రసభం భృత ఏష రాజేవ దృశ్యంత సారంగేణ అతిరంహస అత్ర ఆగామి కథాయా సహ సంబంధ అనేన జ్ఞాప్యతే భవత్యాః సంగీతేన వయం సర్వే అపి ఆకృష్టాః యదా దుష్యంతః రాజా మృగేణ ఆకృష్ట ఇది నామ తదనంతరం దృశ్యం భవతి మృగానుసారి దుష్యంత ఆగమిష్యతి ఇది అత్ర సూచయతి సూత్రధార సూచనాం కృత్వా తే నిష్క్రామయత తౌ నిష్క్రామయత సూత్రధార నటీ చ తదనంతరం యథా ఉక్త ప్రకారేణ రాజా మృగయాం మృగయాయాం ఆసక్త రాజా సధను మృగం అనుధావన్ ప్రవిశతి తత్ర యదా సహ మృగం హంతుం ప్రయత్నం కరోతి తదా తత్రస్థ ఋషిజనా ఋషికుమారా ఆగత్య రాజన్ నహంతవ్యో నహంతవ్య ఆశ్రమ మృగోయం ఎది అటవీ మృగ తత్ర వయం న కథయామహ కింటు ఆశ్రమ మృగోయం నహంతవ్య నహంతవ్య అస్మాకం ఆశ్రమ మృగ అస్మాభి పోషితः అత భవద్భి అననం న కర్తవ్యమితి తే ప్రార్థనాం కురువంతి నఖలు నఖలు బాణ సన్నిపాత్యోయమస్మిన్ మృదుని మృగ శరీరే పుష్పరాశావివగ్ని క్వబత హరిణకానం జీవితం చాతిలోలం క్వచ నిశిత నిపాతా వజ్రసారాహ శరాస్తే రాజన్ నఖలు నఖలు బాణ సన్నిపాత్యోయమస్మిన్ అస్మిన్ మృగ శరీరే భవతాం బాణ న ప్రక్షేపితవ్య కిమర్థమితి చేత్ స్థూలరాశి అన్యత్ర పాఠాంతరే పుష్పరాశి ఇత్యర్థతే తత్ర బాణపాత నకర్తవ్య రాజన్ క్వ హరిణకానాం జీవితం అల్ప క్వ వజ్రసార భవతాం బాణ అత్ర बाणः अत्र मा प्रयोक्तव्यः राजन् इति ते प्रार्थयन् तथा विरम्य सः राजा यदा भवद्भिः उच्यते तथैव प्र- अस्माभिः निर्दिष्टः स्यात् कः आश्रमः इति चेत् ते कथयन्ति अयं कण्वमहर्षेः आश्रमः तथा राजा कथयति विनीतवेषेण प्रवेशनीयानि आश्रमपदानि नाम यदि देवालयो वा नदी वा नो चेत् आश्रमो वा सत्पुरुषाणां तपोस्थानं तानि अनतिक्रमणीयानि भवन्ति यदि अतिक्रम्यते भवद्भिः नाम भवतः श्रेयः दूरीकरोति अवश्यं तेषां वन्दनं कृत्वा तेषां दर्शनं कृत्वा गन्तुं प्रभवन्ति जनाः अतः सोऽपि कण्वमहर्षेः आश्रममिति श्रुत्वा तान् पृच्छति कण्वमहर्षिः वर्तते वा तदा ते शिष्याः कथयन्ति इदानीमेव स्वदुहितरं शकुन्तलां गुरुशुश्रूषायाम् आ, निरुध्य सोमतीर्थं गतः सः महर्षिः अत्र नास्ति किन्तु महर्षेः पुत्री वर्तते आत्मा वै पुत्रनामासीत् वर्तते तस्य पुत्री वर्तते తాం ఆగతేభ్య జనేభ్య సేవాం కర్తుం ఆజ్ఞప్య సహ తపకర్తుం సోమతీర్థం గతవాన్ ఇది కథయన్ తథా రాజా కథయతి తత్రైవ గమిష్యామి తస్యాహ ఏవ దర్శనం కృత్వా పవిత్రీ భవామి ఇది కృత్వా అంతః గమిష్యతి యదా ఆశ్రమ అంతః గతవాన్ తదా తత్ర తస్య దక్షిణ పాదః దక్షిణ అక్షః దక్షిణ హస్తశ్చ కించిత్ తత్ర పరివర్తనం కంపనం సంజాతం దృశ్యతి తద్దృష్ట్వా తత్ర శకున ఇది కథయతి భవిష్యత్ సూచయతి శకున శాస్త్రం సవ్యేతర అక్షి సవ్యేతర భుజ సవ్యేతర పాద కంపనేన శ్రేయ ప్రాప్తి భవిష్యతి ముఖ్యతయా వివాహ ప్రాప్తి భవతి ఇది శకున శాస్త్రే విద్యతే తదా సహా కథయతి శుద్ధాంత శాంతమిదం ఆశ్రమ పదం స్ఫురతి చ బాహు కుత ఫలమిహాస్య అథవా భవితవ్యానాం ద్వారాణి భవంతి సర్వత్ర శాంతమిదం ఆశ్రమ పదం ఏష కణ్వాశ్రమం శాంతిపూర్ణం వర్తతే కింటు మమ బాహు వారం వారం తత్ర ప్రకంపనం కరోతి తేన కిం ఫలం భవతి అథవా యది యది భవిష్యత్ అవశ్యం భవితవ్యం తత్ర భవిష్యంత్యవ తత్ర ఆశ్రమ ఇత్యాది నిరోధకాన్ని నభవంతి ఇది కృత్వా సహ అంత అంత గచ్చతి తత్ర శకుంతలాం దృష్ట్వా శుద్ధాంత దుర్లభమిదం వపురాశ్రమేస్మిన్ ఆశ్రమవాసిని తస్యాహ సౌందర్యం అనితర సాధారణ్యం వర్తతే నామ పట్టణేషు అపి గ్రామేషు ఏతాదృశ సౌందర్యం నభవతి ఏవం చింతయ దూరీకృత ఖలు గుణై ఉజ్జానలతా వనలతాభి ఉజ్జానే పరిపుష్టా లతా సుందరతమా భవిష్యంతి కింటు వనలతా తాదృశీభ్య సుందరతమా వర్తంతే ఇది తాం తస్యాహ సౌందర్యం చ దృష్ట్వా రాజా కథయన్ అంతః గమిష్యతి అవకాశకృతే తత్ర నిర్దిష్ట తత్ర ప్రతీక్షమానः వర్తతే ఏతావత్ పర్యంతరే అంతరే ఏవ శకుంతల ప్రియం వద అనసూయాభ్యాం సహ ఆగత్య తత్ర సా పాదపసేచనం కుర్వతి వర్తతే తాం దృష్ట్వా రాజా చింతయతి హృదయే సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం మలినమపి హిమాంశో లక్ష్మ లక్ష్మీం తనోతి ఇయమధికమనుజ్ఞా వల్కలేనాపి రమ్య కిమివ మధురాణం మండనం నకృతీనాం ఏషా తపస్వి కన్యా శకుంతల స్వాభావిక సౌందర్యేణ రారాజతి నతు వస్త్ర కృత్రిమ వస్త్ర ఆభూషణాదిభి సంయుక్త నభవతి తథాపి సౌందర్యాతిశయేన శోభతే సా యదా సరసిజం కమలం శైవలేన సంయుక్తమపి అతిశోభితం భవతి ఏమేవ చంద్ర చంద్రే లాంఛనం వర్తతే చిహ్నం వర్తతే తదాపి చంద్ర సుశోభిత ఏవ వర్తతే ఏమేవ ఇయం ప్రకృతి సుందరి నిసర్గకన్యా శకుంతల వల్కలధారిణి అపి వల్కలేనాపి అతితరాం శోభతే సుందరానాం ఆకృతీనాం కృతే కిమివహి హి మధురాణాం మండనం నాకృతీనాం యది ఆకృతే సౌందర్యం నాస్తి చేత్ తత్ర సౌందర్య సాధనాదిభ్య పౌడర్ ఇత్యాది రూపేణ తత్ర మేకప్ కృత్వా తత్ర కృత్రిమం సౌందర్యం ఆపాదనీయం భవతి యది భగవతా ఏవ సౌందర్యం దత్తం స్వాభావికం తత్ర వస్త్రభూషణాదీనాం ఆవశ్యకత ఇవ నాస్తి ఇది కథయతి తత తాం దృష్ట్వా కథయతి అధర కిసలయ రాగ కోమల విటపాను కారుణీ బాహు కుసుమమివ లోభనీయం యౌవనం అంగేషు సన్నద్ధం తస్యాహ అధర కీదృశ వర్తతే ఇది చేత్ కిసలయ రాగ నామ తామపి ప్రకృత్యా సహ తులనాం కరోతి కిసలయం సర్వేపి జానంతి రక్తవర్ణం భవతి తస్యా అధరోష్టమపి రక్తవర్ణం రారాజితం రంజితం వర్తతే బాహు కోమల విటపానుకారిణో వృక్షశాఖాः ఇవ కోమలయే బాహు తస్యాः సంతి కుసుమమివ లోభనీయం యవ్వనం తస్యాం షోడశవర్షీయాయాం కన్యాయాం యవ్వనం యదా లతాయాం కుసుమం భవతి తాదృశ కుసుమమివ తస్యాయాం తస్యాం యవనం రారాజతే ఇది తస్యా సౌందర్యం ప్రశంసాం కరోతి అయం రాజా తదనంతరం చింతయతి ఏషా బ్రాహ్మణ కన్య కణ్వ మహర్షే కన్యా ఏష అహం క్షత్రియ కథం తాం ద్రష్టుమహం ప్రభవామి తత్ర వర్ణాశ్రమాచార పాలనం కర్తవ్యం మయా బ్రాహ్మణ కన్య మాతృవదేవ దర్శనీయా భవతి కథం అహం తాం అన్యదృష్ట్యా పశ్యామి ఇది విచారం కరోతి కృత్వా సహా కథయతి అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమా యదార్యమస్యామభిలాషి మే మన సతాం హి సందేహపదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అత్ర అంత్యపాదద్వయం కుమారిల భట్టేన మీమాంస శ్లోక శ్లోకవార్తికే గృహీతం ధర్మ విషయే శృతి ప్రమాణం భవతి స్మృతి ప్రమాణం భవతి శిష్టాచార ప్రమాణం భవతి చతుర్థం భవతి అంతఃకరణ ఉద్బోధ ఇది కాళిదాసేన ఉక్తం అభిజ్ఞాన శాకుంతలే ఇది ఏతద్ అంచపాదద్వయం ధర్మ విషయే ప్రమాణతయా అంతరాత్మ ప్రబోధ ఇది వయం కించిత్ ధర్మ కార్యం కుర్మ తద అంతరాత్మ కథయతి సమీచీనం కరోషి ఇది పాపం కరోషి భవత అంతరాత్మేవ ప్రబోధయతి పాపం కుర్వన్ ఆస్తే భవాన్ అత దుష్యంత కథయతి మమ అంతరాత్మ పవిత్రతమ వర్తతే నిషిద్ధేషు వస్తుషు మమ మన కదాపి నగచ్చతి శాస్త్ర విహితం యత్ వర్తతే తదైవ మే మన ఆకాంక్షతి అహం శకుంతలాం అభిలషామి ఇది చేత్ శత ప్రతిశతం సా క్షత్ర పరిగ్రహ క్షమా భవతి క్షత్రియ కన్యైవ భవతి నో చేత్ యది సా బ్రాహ్మణ కన్యా వైశ్య కన్యా శూద్రకన్యా భవతి చేత్ మమ ఆర్యం మనః తత్ర గచ్చతి వా కదాపి న గచ్చతి మమ మనసు మమ తాదృశ అభిమాన గర్వ వర్తతే మమ అంతఃకరణం ప్రబోధయతి అత ఏషా అవశ్యం క్షత్ర పరిగ్రహ క్షమ క్షత్రియ కన్యైవ భవతి ఇది వినాచరితం జ్ఞాత్వా కణ్వ దుహితరమితి జ్ఞాత్వాపి సహ కథయతి తదనంతరం సహ ప్రవిశతి ఏక భ్రమర తస్యా ముఖం కమలమితి భ్రాంతిం ధృత్వా తస్యాహ ముఖ కమలం వర్తతే అత ముఖం కమలమితి చింతయిత్వా కమలే మధు వర్తతే తత్ మధో ఆస్వాదకరణీయ ఇది భ్రమర ముహు ముహు తత్ర తాం బాధయన్ వర్తతే తథా సా శకుంతల అనసూయా ప్రియం వదాభ్యా కథయతి ఏష భ్రమర మాం బాధతే ఇది తథా ప్రియం వదా కథయతి శకుంతలే అస్మాకం సర్వేషామపి బాధా హారక వర్తతే రాజా తం ప్రతి కథయ సహ తమ బాధాం నివర్తయతి ఇది కథయతి తథా దుష్యంత చింతయతి ఏతదేవ మమ ప్రవేశస్య అనుకూల సమయ ఇది కృత్వా సహ ఆగమిష్యతి ఆగత్య శకుంతలాం దృష్ట్వా కహ అభినయమాచరేతి తస్య శిక్షణం కరోమి అహమితి సహ ఆగతవాన్ ఆగతం తం దృష్ట్వా ఏషా షోడశ వర్షీయా ముగ్ధా బాలికా కన్యా లజ్జితా సంత అయం నూతన పురుష యువక ఆగత ఇది లజ్జితా సంజాత తదా సహాపి అనుకూలై అనురూపై వచనై సాంత్వయన్ తస్యాహ సందేహ నివృత్తి కరణీయ ప్రథం ఏషా కణ్వస్య దుహిత వా నవ కణ్వస్య దుహిత కదాపి న భవితుం శక్యతే అవశ్యమే ఏషా తు రాజకన్య తత్ర చింతా నాస్తి కింటు కస్య రాజ్ఞः కన్యా ఇది మయా జ్ఞాతవ్యం భవతి ఇది కృత్వా సహా పృష్టవాన్ ప్రియంబదే వదే కాశ్యప శాశ్వతే బ్రహ్మణి నిష్ట ఇది నామ బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారి కణ్వ మహర్షి వర్తతే భవత్యః కథయంతి ఏషా తస్యా దుహిత ఇది సహా నైష్ఠిక బ్రహ్మచారి ఏషా తస్యా దుహిత ఇది విరోధ వర్తతే ఏవం వైరుధ్యం కథం భవతి ఇది తస్య నివారణం కుర్వ కుర్వంతు ఇది ప్రార్థయత ప్రార్థయన్ ప్రార్థయతి రాజా తత అనసూయ కథయతి మహారాజా శ్రూయతాం ఇది మేనక విశ్వామిత్ర కథాం శ్రావయత్ ఏష తయో మేనకా విశ్వామిత్రయో దుహిత ఇది శ్రుత్వా సహా కథయతి మయాపి ప్రథమమేవ మయాపి తాదృశమేవ ఊహాకృత మానుషీషు కథం వా స్యాత్ అస్య రూపస్య సంభవ న ప్రభాతరళం జ్యోతి ఉదేతి వసుధాతలాత్ వసుధాతలాత్ భూమే రత్నమాగమిష్యతి వా రత్నమాగంతవ్యం నవా ఆకాశాదేవ ఆగంతవ్యం ఏతాదృశి సౌందర్య నిధి కించిత్ రత్నం తు భూమే ఆగమిష్యత్ నా ఆకాశాత్ క్షమ్యతాం ప్రభా తరళం జ్యోతి ప్రభయా చంచలితం జ్యోతి జ్యోతి జ్యోతి నక్షత్రం నక్షత్రం నక్షత్రం నక్షత్రం నామ ఆకాశాదేవ ఆగంతవ్యం రత్నంతు భూమి పాషాణాద పాషాణాదవి భవతి కింద నక్షత్రస్య పాషాణాదేవ భవతి నక్షత్రస్య ఉద్గమస్తు ఆకాశం స్థానం భవతి ఈదృశ్య నక్షత్రస్య ఉద్గమం ఏతాదృశ కణవ మహర్ష్యాది భూమిస్థ జనేషు నభవతి అవశ్యం సా మేనక అప్సరస తస్యాహ తనయా ఇది రూపం ఇది సహా ప్రశంసతి తదనంతరం సహా కథయతి శాపి పితేవ నైష్ఠిక బ్రహ్మచర్యం పాలన కర్తవ్యం వా వైఖానసం కిమనయా వ్రతమ ప్రధానాత్ వ్యాపారరోధి మదనస్య నిషేవితవ్యం అత్యంతమేవ మదిరేక్షణ వల్లభాభి ఆహో నివచ్చతి సమం హరిణాంగనాభిః ఆప్రదానాత్ వివాహ పర్యంతమేవ ఏతత్ వైఖాన సంవ్రతం బ్రహ్మచర్యం పాలనం వా నో చేతు ఆజీవనం వా ఇది తస్య ప్రశ్న తథా ప్రియం వదా కథయతి అస్య పితాపి వాంఛతి ధర్మాచరణే పరవశో అయం జన శకుంత అయం జన శకుంతలా ధర్మపరవశ ధర్మ ఏవ సదా పాలనం కర్తవ్యం ఇది తస్యాహ ఇచ్చా వర్తతే కింద గురోహ అస్య పితాతు అనురూపాయ వరాయ దాతవ్యమితి సహా నిశ్చయం కరోతి అత వివాహ పర్యంతమేవ ఏతద్ బ్రహ్మచర్య వ్రత పాలనం ఇది ప్రియం వద అకథయత్ తథా శకుంతలాం దృష్ట్వా రాజా రాజానం దృష్ట్వా శకుంతలాపి తథా శకుంతలా కథయతి ప్రియం వదే అనసూయే अहं गमिष्यामि यदि भवन्तौ स्थातुम् इच्छतः भवन्तौ अत्र स्थीयताम् अहं तु गमिष्यामि इति कथयति तदा अनसूयापि कथयति किं निमित्तं गच्छति अत्रैव स्थीयताम् इति तदनन्तरमपि राजा कथयति तस्याः सौन्दर्यं वर्णयन् मुग्धावस्था नायिका नायिका मुग्धावस्था सा भवति मुग्धा भवति वाचं न मिश्रयति यद्यपि मध्वचोभिः कर्णं ददाति अभिमुखम मयि भाषमाणे कामं न तिष्ठति मदानना सम्मुखी सा अन्य विषया न तो दृष्टिरस्याः मुक्ता नायिका वर्तते यदि साक्षात् अहं प्रयत्न प्रयत्नं करोमि तदा वचो भी सा वाचं न ददाति मम वृत्ता अपि दूरतः श्रवणं करोति इति मुग्धावस्थायाः शकुन्तलायाः वर्णनं कुर्वन् तस्याम् अनुरक्तः राजा भवति सापि तस्मिन् अनुरक्तः भविष्यति एतदन्तरे एव सायङ्कालः सञ्जातः अतः तत्र सञ्झा कालः सञ्जातः राक्षसाः आगमिष्यन्ति इति सैनिकाः अपि तत्र आगमिष्यन्ति तत् श्रुत्वा अनसूया कथयति सन्ध्यासमयः सञ्जातः अस्माभिः गन्तव्यं तदा राजानं पृष्ट्वा तौ ते త్రయ తిస్ర శకుంతల ప్రియంవద అనస్ర త్ర శనై శనై ఆశ్రమ పదం గచ్చంత సంత యదా ప్రవర్తమానా తదా శకుంతలాయా అంశుక అంతం కొంగు కొంగు ఇది కర్తతే కిల తత్ తత్ర వృక్షస్య శాఖాయాం లగ్నమాసి తత్ నివారణ వ్యాజేన ఏకవారం శకుంతల పునరేకవారం రాజానం అపశ్యత్ రాజాతో తామేవ తద్దిశమేవ దృష్ట్వా వర్తతే తథా తదనంతరం సహా కథయతి గచ్చతి పురః శరీరం ధావతి పశ్చాత్ అసంస్థుతం చేత చీనాంశుకమివ కేతో అతను పోయేట రాజు పోయేట ప్రతివాతం నియమానస్య రాజాపి ప్రతినివృత్త సంజాత సహా కథయతి మమ శరీరం తు అగ్రే గచ్చతి కింటు మనస్తు తామేవ అనుసరన్ తత్రైవ వర్తతే యదా చీనాంశుకం వర్తతే నామ జెండా పతాకాయాः స్థానం యది వాయుः प्रतिवातं भवति यदि अग्रे नि- नयत्यपि तस्य अंशुकम् आ, अधस्तादेव गच्छति तादृशी मम अवस्था वर्तते इति कथनेन प्रथमदर्शनेन शकुन्तलस्य प्रथमाङ्कः समाप्तिः भवति द्वितीय द्वितीयाङ्के मृगया चर्चा वर्त मृगया एतत् व्यसनं वा विनोदं वा इति तत्र प्रश्नद्वयं वर्तते मृगया राज्ञ राज्ञैः अवश्यं कर्तव्यमेव तत्र विदूषकः कथयति मृगया मृगत्वे तु दण्डनारः व्यसनं सत्यं सत्यं अद्यापि तत्र वार्तापत्रिकासु राराजन् वर्तते एव सः मृगया न विनोदः न अपि तत्र किं एवं व्यसनं व्यसनं वा इति तत्र विदूषकः ब्राह्मणः राजा तु क्षत्रियः सेनाधिपतिः सैनिकाश्च ते सर्वे बाहुबलनिष्ठाः मांसाहारिणः शारीरिकपुष्टिमन्तः ते धावन्ति మృ మృగై సహ ధావనం కుర్వంతి హననం కుర్వంతి అయం సూపప్రియ బ్రాహ్మణ సూపం ఖాదిత్వా మృగై సహ దానం ధావనం కర్తవ్యం ఇది చేతి కథం భవతి అత సహ కథయతి మృగయ అవశ్యం వ్యసనమేవా మృగయా ఆసక్త జనస్ మృగం అనుసరంత ధావంత శరీరే ఏకైకం అంగం ప్రత్యేకం ప్రత్యేకం భవతి కరమన్యత్ర గచ్చతి పాదమన్యత్ర గచ్చతి హృదయమన్యత్ర గచ్చతి సర్వత్ర సంతి శైథిల్యం భవతి అత మమ విషయ అహం కథయామి మృగయా నామ వ్యసనమేవ ఉపద్రవ కారణమేవ అహం అత్ర కిమర్థం ఆగతోస్మి యద్ గృహే స్థిత్వా సమీచీనం భోజనం కృత్వా లడ్డు ఇత్యాదికం ఖాదిత్వా సంతుష్టేన మయా భవితవ్యం అత్ర అన్యాయేన అత్ర రాజ రాజ్ఞా సాకం ఆగత్య राज्ञा साकम् आ- आगत्य धावनं धावनं धावनं मम शरीरस्तु सर्वं भग्नं वर्तते एकैकम् अवयवं प्रत्येकं प्रत्येकं भवति मिलित्वा मम शरीरं नास्ति इति कथयति अतः कथयति यदि मृगयातः विश्रान्तिः भवति चेत् समीचीनं भवति अतः अहं प्रार्थयामि राजानं राजन् मृगया मास्तु एतदन्तरे एव सेनाधिपतिः आगमिष्यति సేనాధిపతే అవస్థాపి తాదృశీ వర్తతే తస్యా అపి అంగశైథిల్యం సంజాతం సాపి మృగయాం నవాంఛతి కింటు హిపోక్రసీ ఇది వర్తతే రాజ్ఞ సమీపే इति वर्तते राज्ञः समीपे मृगया न कर्तव्यम् इति सेनाधिपतिः गच्छते चेत् तस्य शरीरदार्ढ्यमेव नास्ति तत्र सेनाधिपति पदि पदि पदव्यां राराजितमपि सः न प्रभवत्येव अतः सः कथयति राजन् मृगया नाम विनोदस्थानं मूर्खाः पण्डिताः ये असमर्थाः ते मिथ्याहि व्यसनं वदन्ति मृगयाम् ईदृग्विनोदः कुतः असमर्थाः मृगयाम् వ్యసనమితి కథయంతి కిమర్థమి చేత్ తత్ర ఖేళితుం న ప్రభవంతి తాదృశ శరీరదాఢ్యం నాస్తి కింతు ఎది విచార్యతే చేత్ సర్వస్మిన్ ప్రపంచే మృగయా సదృశ వినోద యః కోపి నభవతి కీదృశ మృగయ ఒబెసిటీ వర్తతే తద్దూరీకరోతి మేధశ్చేద కృషోదరం zero level if you want that is మృగయ if you go for hunting that's all automatically you will become zero size and all obesity will be gone so సేనాధిపతి కథయతి మృగయా నామ వినోద రాజన్ అవశ్యం అస్మాభి మృగాయ అవశ్యం కర్తవ్యం ఇది అంత కథయతి విదూషక భవతాం వచనం తదేవ తిష్ట రాజా యదా మృగయాయం నగచ్చతి తాదృశ ప్రయత్న భవద్భి కరణీయ అహంతు ఉపరి ఉపరి మృగయా ఆవశ్యకీతి కథయామి కింద మమ మానసి అపి తస్మిన్ ఇచ్చా నాస్తి ఇది హిపోక్రసీ ఇది వర్తది కింద సహ కథయతి రాజానం ప్రతి రాజన్ మృగయా సదృశ వినోద నాస్తి కేవలం అసమర్థా మృగయాం सदृशः विनोदः एव नास्ति केवलम् असमर्थाः मृगयां व्यसनमिति कथयन्ति इति कथयति किन्तु इदानीं राज्ञः किं सञ्जातः नाम यदि मृगं पश्यति चेत् मृगाणाम् अक्षिषु शकुन्तलायाः अक्षिणि दृश्यते यदि मयूरं पृच्छति दर्शयति चेत् मयूरनर्तने शकुन्तलायाः नर्तनं दृश्यते यं कमपि जन्तुं पश्यति चेत् तस्मिन् तस्मिन् जन्तुनि शकुन्तला सा चा- चमरीमृगः दृश्यते चेत् चमरीमृगकेशेषु शकुन्तलायाः కేశ సౌందర్యం దృశ్యతే తాదృశ జంతూనాముపరి కథం అస్త్రప్రహార నామ శకుంతలాయోపరి అస్త్రప్రహార భవతి అత శకుంతల మారణాయ ఏతత్ కారణం భవతి యా మమ ప్రియతమా యాం అభిలషామి తాదృశ సౌందర్యం ఏషు జంతుషు వర్తతే అత మమ మయా బాణపాత తత్ర నకర్తవ్యమితి చింతయన్ కిం కర్తవ్యం ఇదానీమితి గ్రస్త భవతి తదా సేనాధిపతి కథయతి మృగయా వినోద ఈదృశ వ్యాపార నాస్తి కింటు విదూషత కథయతి రాజన్ అహం తు నాగమిష్యామి యది మృగయా విశ్రాంతి భవద్భి దీయతే చ అహం స్థాస్యామి నో చేత్ అద్యైవ గమిష్యామి నగరం ప్రతి అత్ర నస్తాస్యామి ఇది సహ కథయ సహ రాజాపి కథయతి మయాపి విదూషకస్య పక్ష ఏవ అంగీకృత అద్యత కిమర్థమిచ్చేత్ ఆశ్రమ వాతావరణం వర్తతే అత్ర హింసాయా స్థానం భవతి అత మృగయా స్థగన మృగయాయా స్థగనం భవతు గాహంతాం మహిషా నిపాన సలిలం శృంగైర్ముహుస్తాడితం ఛాయాబద్ధ కదంబకం మృగకులం రోమంధమభ్యస్యతు విశ్రద్ధం క్రియతాం వరాహతతిభి ముస్తాక్షతి పల్వలే విశ్రాంతిం లభతాం ఇదంచ శిథిలజ్జాబంధమస్మద్ధను అత్ర మృగయా వర్తతే ఇది పశవ సర్వేపి భయభీతాస్సంతః తత్ర మహిషాः अपि స్నాతుం తే పల్వలాని నాగమిష్యంతి यदि पल्वलानि गमिष्यन्ते तत्र बाणवर्षः भविष्यति इति महिषाः सर्वेपि भयकम्पिताः आसन् अतः राजा कथयति अद्य महिषाः पल्वलेषु यथेच्छं स्नानं कुर्वतां तत्र चिन्तैव नास्ति एवमेव मृगकुलमपि छायायां वसित्वा रोमन्धम् अभ्यासं कुर्वतां तत्र चिन्ता नास्ति वराः अपि तत्र आगत्य मुस्ताक्षतिः पल्वलेषु क्रियताम् अतः అద్య మృగయా స్థగిత ఇది రాజా ఆజ్ఞాపయతి తదనంతరం తత్ర కారణం సహ కథయతి శమప్రధానేషు తపోధనేషు గూఢం హి దాహాత్మకమస్తి తేజ స్పర్శానుకూలా ఇవ సూర్యకాంతాః తదన్యతేజోభిభవాతు వమంతి ఉద్వమంతి తదనంతరం కేవలం విదూషక ఏక వర్తతే సేనాధిపతి సేనా జగత తదనంతరం విదూషక నామ నర్మ సచివ ప్రియమిత్రం భవతి రాజ్ఞ అంతస్తయద్విషయమపి తేన సహ వార్తాలాపం కర్తుం ప్రభవతి అతహ సహ కథయతి విదూషక భవతా దృష్టం వా కుంతలా నామ ఋషి సౌందర్యవతి స అనాఘ్రాతం పుష్పం నవకిసలయమలూనం కరరుహై అనావిద్ధం రత్నం మధు నవం అనాస్వాదితరసం అఖండం పుణ్యానం ఫలమివ చ తద్రూపమనఘం न जाने भोक्तारं कमिह समुपस्थस्यति विधि अनाघ्रातं पुष्पं तत् अफ्रेश् फ्लवर् एतावत् पर्यन्तं कोऽपि तस्य कुसुमस्य आघ्राणमपि न कृतवान् कररुहैः अलूनं नखैः अपि नखैरपि नखक्षतमपि न कृतं तादृशं రత్నమపి అనావిద్ధం వర్తతే ఏమేవ మధు అనాస్వాదితం మధు తత్ర తేనె తేనె ఇది తాదృశం భవతి అఖండం పుణ్యానాం ఫలమివ యశా శకుంతల యది పుణ్యాని కార్యాణి యజ్ఞయాగాది సర్వాణి యా కరోతి తస్యైవ లభ్యతే అత సర్వేషాం పుణ్యానాం ఫలం భవతి ఏతాదృశి సౌందర్యవతి శకుంతలాం బ్రహ్మ సృష్ట్వా కం ఇహ భోక్తారం సృష్టవాన్న జానే సహ ఈదృశ భాగ్యశాలి కీదృశ పుణ్యశాలి జన్మ సార్థకవాన్ కహ భవతి ఇది చింతయన్ విదూషకం కథయతి విదూషక భవతా దృష్టం రే తాదృశి సౌందర్య నిధి శకుంతల సా శకుంతల యథా మమ సమీపమాగత అభిముఖే మయి సంహతమిక్షితం హసితం అన్యనిమిత్త కృతోదయం వినయవారిత వృత్తి తయా న వివృతో మదనో నచ సంవృత తాం అహమపి అపశ్యత్ సాపి మాం అపశ్యత్ అంతః తస్యామపి తస్యాహ అపి అనురాగ వర్తతే తత్ సూచనప్రాయం తయా సూచితం కింద కదాపి నోక్తం యదా మమ మయా కించిత్ అధికం కుర్వన్నాస్తే తథా స్మితపూర్వమేవ నిరోధితవానితి తస్యాహ ప్రేమ కలాపం కథయన్ తాదృశీ శకుంతలా యది అస్మిన్ జన్మని లభ్యతే చేత్ మమ జీవనం ధన్యం భవతి నైతచిత్రం ఏతాదృశం వర్ణనం కరోతి సోపి శృణ్వన్ శృణ్వన్ తదనంతరం కథయతి ఏతావత్పర్యంతం తస్యాహ సౌందర్య చర్చాం కృత్వా భాగ్యవానేవ పుణ్యవానేవ అదృష్టవానేవ తాం లబ్ధుం ప్రభవతి ఇది కథయతి ఏతావ ఏతదంతరే తత్ర మాతుస్సకాశాత్ సందేశः ఆగత్ తత్ర మాత వ్రతం కరోతి తత్ర పుత్రేణ అవశ్యం భవితవ్యం అతः దుష్యంత శీఘ్రమాగమ్యతామితి తదా కింకర్తవ్యత విమూఢ రాజ ఏకత్ర మాతృవచనం అన్యత్ర ప్రేయసి ప్రేమాలాప ఏతదపి చెక్తుం న ప్రభవామి మాతృరాజ్ఞామపి చెక్తుం న ప్రభవామి కింకర్తవ్యమితి సందేహ భూయిష్ట సంజాత తదా విదూషక కథయతి రాజన్ త్రిశం కోరివ అంతరాలే తిష్ట శీఘ్ర సమాధానం ద్వౌ వర్తతే పక్షం తత్ర ప్రియయా సహ వర్తితవ్యం వా మాతృ సకాశాత్ గంతవ్యం వా ఇది తత్ర శీఘ్రం త్రిశంకురివ అంతరాలే తిష్ట మధ్యే మాతు భార్యాయాः మధ్యే ప్రియాయాः మధ్యే త్రిశంకురివ అవతిష్ట ఇది కథయతి కథయతి శ్రే విదూషక కిం జానాసి సా కీదృశి మాతా కీదృశి एवं क- एवं क- कर्तव्यं किमर्थमित्येत मम मातापि सदा त्वामपि पुत्रमिव पश्यति अतः మత్స్థానే పుత్రరూపేణ భవాన్ గమ్యతాం అహం అత్రైవ స్థిత్వా శకుంతల ప్రేమాయణం కించిత్ కించిత్ అగ్రే నయామి ఇది మనసి కథయన్ కిముక్తవాన్ నామ ఎది అయం తత్ర గత్వ మమ మాతుస్తకేశే పితుస్తకాశే మమ అన్యే భార్య ద్వయమపి వర్తతే తయోస్సకాశే అపి అయం రాజా శకుంతలాయం ప్రేమమగ్న సంజాత ఇది గచ్చతే చేత్ తస్య యుద్ధకాండా భవతి అత అంతే ఏం స్పష్టతయా ఉక్తవాన్ విదూషక ఏతావత్పర్యంతం మయా యత్కిమపి శకుంతలా కృతే భాషితం తత్సర్వమపి పరిహాస విజల్పితం సఖే పరమార్థే నృహ్యతం వచ కేవలం పరిహాసార్థం టైం పాస్ కరణీయం అత్ర ఆశ్రమే కిమపి స్థానాన్ని నాస్తి అత కేవలం కాలయాపనార్థం మయా ఉక్తం నోచేత్ క్వయం క్వపరోక్ష మన్మథ క్వయం వయం పూర్వం జన్మ లభిత లబ్ధవంత రాజాన వయం కుత్ర పరోక్ష మన్మథ శరీరమపి నాస్తి అంగరహిత మన్మథ కిం కరోతి మమ మన్మథమపి జిత్వా తాదృశ శక్తివాన్ అహం మృగశాపై సమమెథితో జన ఏషా ఆశ్రమ కన్యకాः अपि మృగచాపై సాకం పాలితాः మృగతుల్యాः एव तादृशीभिः अहं प्रेम करोमि वा एतावत्पर्यन्तं यत्किमपि मया कथितं मित्रा परिहास विजल्पितं सखे परमार्थेन न गृह्यतां वचः तत्र सत्यं न सत्यलेशमपि नास्ति एतावत्पर्यन्तं मया यत् कथितं సర్వం అసత్యమేవా ఇది సర్వం కథయిత్వా ఏతద్వచనేన తం సర్వమపి సంశోధ్య ఏతావత్ పర్యంతం విదూషకస్య మేధాయాం యత్ వర్తతే తత్ సర్వమపి ఏక క్షణ ఏవ తత్సర్వం నిష్కాస్య తం ప్రేషితవాన్ తతః విదూషకः గతవాన్ అతను రాజా అత్రైవ వర్తతే తత్ర ఆశ్రమ బాలకాः अपि ते अपि आगत्य రాజన్ యుష్మాభిः అత్రైవ స్థాతవ్యం కిమర్థమితి చేత్ అస్మాకం కులపతిः నాస్తి రాక్షసాः యదా కదా వా ఆగత్య అస్మాకం అత ఆశ్రమ రక్షణార్థం భవద్ది అత్రైవ స్థాతవ్యమితి యదా కథితం తదా రాజ్ఞ కర్ణే అమృతం తత్ర న్యస్తమివ తాదృశ సంతోష సంజాత కిమర్థమిచ్చేది రాజా అత్ర వర్తితుమిచ్చతి తదా సహ కథయత్ హే కృషిక కుమారా భవద్భిరుచ్యతే చేత్ అవశ్యం స్థాస్యామ్యేవ తత్ర బహు కార్యాంతరం వర్తతే మమ రాజ్యపాలనం కర్తవ్యం శత్రు సంహార కర్తవ్య రాజ్య విస్తార కర్తవ్య తాని సర్వాణ్యపి భవతాం వచనాన్ని శ్రుత్వా కిమర్థం చేత్ భవంత కథయంతు కులపతి నాస్తి రాక్షసాः యదా కదా వా ఆగచ్చేయుః అతః భవద్రక్షణార్థం అత్రైవ స్థాస్యామి ఇది తత్రైవ तिष्ठन् वर्तते तदनन्तरं शकुन्तला अपि तस्याम् अनुरक्ता सञ्जाता तस्याः मन्मथावस्थां दृष्ट्वा प्रियं वद अनसूये च शकुन्तला भवतीं दृष्ट्वा भवती दुष्यन्ते अनुरक्ता इव दृश्यते इति अकथयन् तदा सा अकथयत् कथं भवन् भवत्यो ज्ञा ज्ञायन्ते तदा तौ कथि अकथयतः पुराणेषु अस्माभिः పఠితం మన్మథయైన పీడితా స్త్రియ పురుషో వా ఏతాదృశీ ఏవ అవస్థాం ప్రాప్నువంతి తత్ర తులనాత్మక కరణేన శకుంతల భవతి దుశ్యంతే అనురక్త ఇవ అనురక్త ఇవ దృశ్యతే ఇది తాం అకథయన్ తదా సాపి తస్యా ముగ్ధావస్థ అమాయిక ఇన్నోసెంట్ అత సాపి అకథయత అహమపి తస్మిన్ అనురక్త అస్మి రాజాతు ప్రతిక్షణం మన్మధేన తాడిత సంత చంద్రేణ తాడిత సన్నపి స్మరయేవ తాపహేతు మమ మన్మద తాపస్య కారణం స్మర ఏవ భవతి మన్మధ ఏ భవతి సైవ సంయోగస్యాపి కారణం భవతి చే సమీచీనం భవతి ఇది చింతయన్ వర్తంతే తత్ర ప్రియం వద అనసూయే చింతితవంచౌ కేన ఉపాయేన అస్యాహ ప్రేమ తస్మై అపి జ్ఞాపనం కర్తవ్యం కేన ప్రకారేణ ఇది చింతయిత్వా తౌ అకథయత్ శకుంతలే ఏం కుర్మ భవత ఏకం ప్రేమపత్రం లిఖ్యత తత్ ప్రేమపత్రం ప్రత్యహం అస్మాభిः ప్రసాదం దీయతే ప్రసాదస్య అధస్థా తత్ ప్రేమపత్రం దత్వా దుష్యంతాయ దాస్యామः తదా సహ భవత్యాः అవస్థాం సహ జ్ఞాతుం ప్రభవతి సోపి భవత్యై భవత్యాం అనురక్తః వర్తతే ఇది తదా సోపి శకుంతలాపి సన్నద్ధా భవతి పత్రం నీత్వా తత్ర ప్రేమపత్రం ఏం లిఖతి తవ నజానే హృదయం మమ పునః కామః దివాపి రాత్రిమపి నిర్ఘృణ తపతి బలీయ త్వయి యుక్త మనోరథాని అంగాని శకుంతలా తత్ర తస్యాహం మనః ఏవ తత్ర ప్రకటీకరోత్ హే రాజన్ దుష్యంత తవ న హృదయం భవత హృదయం తో అహం నజానామి కింటు కామ మన్మథ దివాపి రాత్రిమపి రాత్రిం దివం నిర్ఘృణ దయారహిత సన్ బలీయస్వేన మాం తపతి మమ అంగాని సర్వాణ్యపి భవతి అనురాగయుక్తాని వర్తంతే ఇది సా ప్రేమపత్రం లిఖితుం ప్రారభత తస్మిన్నేవ సమయే రాజా తత్రైవ వర్తతే తదే అవకాశ ప్రతీక్షమాణ తత్రైవ వర్తతే అత సోపి ఆగత్య సహా కథయతి తపతి తనుగాత్రి మదన త్వాం అనిశం మాం దహత్యేవా తత్ర భేద వర్తతే మన్మథస్తు దివా రాత్రిం భవతీం తాపయతి తాపం కరోతి కింద మమ విషయే దహతి భవత్యాహ కేవలం తాపం కరోతి మమ విషయే తు దాహమేవ కరోతి మమ శరీర దాహ సంజాత తేన గ్లపయతి యథా శశాంకం నతథాహి కుముద్వతీం దివస ఉపమా కాళిదాసస్య ఇది ఎత్ర ఎత్ర అవకాశ లభ్యతే తత్ర ఉపమా ప్రయోగం కరోతి కాళిదాస తత్ర సా కథయతి దివస దిన శశాంకం క్లపయతి దిన వర్తతే శశాంకం పూర్ణతయా దాహయతి దినే శశాంకస్య దర్శనమేవ నభవతి కింటు కుముద్వత్యాహ దర్శనం భవతి కింటు కుముదానాం సంకోచ భవతి తాదృశమేవ యదా సూర్య కుముద్వతీం తదా నతాపయతి యథా దినం తథైవ మన్మథోపి కుముద్వతి సదృశీం భవతి కేవలం తపత్యేవ మాంతు అహర్నిశం దహతి భవద్భ్యోపి అధికం మమ బాధ వర్తతే ఇది కథయన్ అత కథయతి అలం అలం ఆయాసేన కిమర్థం ఏతాదృశ ఆయాసకరణం ఆవాభ్యాం మిళిత్వా గాంధర్వ వివాహం కురువః ఇది తదా కథయతి స తదా పునః సా ప్రియం వదా కథయతి రాజన్ భవాన్ ఏనాం స్వీకర్తుం ఇచ్చసి భవతు నామ వయం అంగీకుర్మః వయస్య బహువల్లభాः రాజానः శ్రూయంతే రాజానో బహువల్లభాः ఇది యథా నౌ ప్రియసఖీ బంధుజన శోచనీయా నభవతి తథా నిర్వహస్వ వయం అంగీకుర్మః త్వం ఏతాం పరిణయ విధిన స్వీకురు కింటు తదనంతరం యదా కదాపి తస్యాహ హృదయే బాధామవతు తాదృశ తాదృశరూపేణ భవద్భిః స్వీకర్తవ్యమితి చేతదా రాజా కథయతి పరిగ్రహ బహుత్వేపి ద్వే ప్రతిష్ఠే కులస్య చ కులస్య మే సముద్ర రచనా చోర్వి సఖీచ యువయోహోయం రాజానో బహువల్లభా ఇది బహుభార్యాత్వం రాజ్యాం వర్తతే మద్విషయే కేవలం ద్వే ఏవ మమ ప్రియతమే ప్రథమం రాజ్యలక్ష్మీ రాజ్యం ద్వితీయం ద్వితీయ భవత్యాహ సఖీ భవతి ఇది సా ఆశ్వాసనం కరోతి తదనంతరం కిం సేవాం కరోమి కిం శీతలై క్రమ వినోది వీర ఇది ఆర్ద్రవాతాన్ ఇత్యాదికం బీజనాదికం కర్తవ్యం వా ఉపచారాదికం కర్తవ్యం వా ఇది సహా కథయతి తథా సా కథ శకుంతలా కథయతి పౌరవ రక్ష అవినయం పౌరవ పూర్వంశోత్పన్న రాజన్ వినయం రక్ష తత్ర ధర్మ అతిక్రమణం మా భూత్ మమ పితా వర్తతే తస్యాహ అనుజ్ఞాం నీత్వా తదనంతరమేవ మమ వివాహ కర్తవ్యా అహం అసమర్థ ఈదృశీం వివాహం అహం కర్తం నేచ్చామీతి సాక్షాత్ కథయతి పౌరవ రక్ష వినయం మదన సంతప్తాప్తి నఖలు ఆత్మానం ప్రభవామి ఇది తథా రాజా కథయతి శకుంతలే పురాకాలే బహ్వ్య రాజకన్యా గాంధర్వ వివాహం కృతవంత తదనంతరం తాసాం పితర అనుమోదిత सन्तुष्टाः यः कोऽपि अपि असन्तुष्टः न सञ्जातः अतः अस्माभिः गान्धर्वविवाहेण विवाहः कर्तव्यः एव इति कथयति गान्धर्वेण विवाहेन बह्व्यः राजर्षिकन्यकाः श्रूयन्ते परिणीतास्ताः पितृभिश्च अभिनन्दिताः गान्धर्वविवाहेण पुरापि राजकन्याः विवाहं कृतवन्तः తదనంతరం అసాం పితర అంగీకృతవంత అభినందితాశ్చ యత్కోపి స్వకన్యాం ప్రతి కిమర్థం గాంధర్వాహం కృతం తయా న కర్తవ్యమాసీతి ఏనకేనాపి న కథితం అత శకుంతలే అత్ర వయం న ఆద్యాహ పురా బహవో రాజాన రాజకన్యాశ్చ ఏతాదృశీం గాంధర్వ విధి వివాహం కృతవత్య అత పరంపరా అనుసారేణ అహం త్వంచ వివాహం కుర్మ అత్ర అధర్మ లేశోపి నాస్తి ఇది కథయతి తదనంతరం ప్రియం వద అనసూయే గతవత్యం తదనంతరం తత్ర కాళిదాస తత్ర కేవలం పాఠకేభ్య ఏవ తత్ర దదాతి ధ్వనిరూపేణ కథయతి గాంధర్వ వివాహ సంజయ సంజాత ఇది తదనంతరం గౌతమ్యా ఆగమనేన తృతీయాంక సమాప్తిం गमिष्यति काव्येषु नाटकं रम्यं नाटकेषु शकुन्तला तत्रापि च चतुर्थोऽङ्कः चतुर्थोऽङ्कः वर्तते नाम किमर्थमिति चेत् पूर्वे त्रीणि अङ्कानि अनन्तरं त्रीणि अङ्कानि मध्यमाङ्कः सः मणिसदृशः हारे यदा कौस्तुभमणिः भवति तादृशमेव चतुर्थाङ्कम् एतन्नाटकस्य प्राणभूतम् आत्मभूतं वर्तते तत्र एतावत् पर्यन्तं कथा गान्धर्वविधिना శకుంతల దుష్యంతశ్చ పరిణీతం సహ అంగుళీయకం దత్వా అతి చిరాత్ కాలేనైవ ఆగమిష్యామి భవతి నేష్యామీతి ఆశ్వాస్య సహా గతవాన్ దినాని నా మాసాని అపి వ్యతీతాని అత్ర శకుంతల గర్భవతి సంజాత కిం కరణీయం కథం కథనీయం పిత్రే కథం కథనీయం ఆశ్రమవాసిభ్య కిం కథనీయం కథం కథనీయం చింతిత చింతామగ్న సంజాత తదనంతరం ప్రియం వద అనసూయాచ ప్రవిశ్య కథం కణ్వ మహర్షయే వృత్తాంతం జ్ఞాపనం కర్తవ్యమితి చేత అనసూయ కథయతి గుణవతే కన్యకా ప్రతిపాదనేయా ఇచ్చేయం తావత్ ప్రత్యయ సర్వేపి పితర స్వకన్యాం గుణవతే పురుషాయ దాతవ్యమితి చింతయంతి సర్వేపి చింతయంతి కన్యాపితర కన్యాదాతార కన్యా కన్యాజనకాస్య సర్వేపి ఏమేవ చింతితా సంభవంతి తం యది దైవమేవ సంపాదయతి యది గుణవంతం వరం దైవమేవ సంపాదయతి నామ తత్ర పితుః ప్రయత్నం వినైవ యది సహ తాదృశ గుణి వర కన్యాయాః సకాశం ఆగమిష్యతి చేత్ తత్ర పితుః దుఃఖం కిం భవిష్యతి పితుః యద్ వాంఛితం వర్తతే తత్ర పిత సర్వేపి పితరః गुणवद्भ्य कन्या दातव्या निश्चय निश्चयं यदि गुणवान् पुरुषः दैवेनैव प्रेष्यते चेत् तत्र पिता सन्तुष्टेनैव भवितव्यं तत्र कोपस्य आवश्यकता नास्ति इति अनसूया कथयति तथा प्रियंवदा कथयति अवञ्चितानि कानि बलि पर्याप्तानि कुसुमानि तत्र बलि पूजार्थं ते पुष्प చయనం కుర్వంతః సంత్య కింటు ఇదానిం శకుంతల తేన అంగుళీయకం దత్తం కేవలం దుష్యంత ఇది త్రీణి అక్షరాణి సంతి త్రిదివశేస్వేవ సేన ఆగమిష్యతి రాణి రూపేణ తత్ర శ్వశ్రు గమనం ప్రాప్స్యత ఇది అతి మధురాణి వచనాన్ని ఉక్త్వా దినాని వ్యతీతాని మాసాని వ్యతీతాని ఇది చింతామగ్న హృదయ ఆహారం నాస్తి నిద్ర నాస్తి జలం నాస్తి ఈ నేత్ర ఫలక తత్ర స్థాపనమపి తదపి నాస్తి ఏవమేవ చింతయంతి వర్తతే ఏత అంతరే ఏవ దుర్వాస మహర్షి ఆగత ప్రథమమేవ క్షతం క్షతోపరి లవణ పాత మొదలే పుండు పుండు మీద కారం చల్లితే అధికం సమీచీనం భవిష్యతి ఇదానీమేవ సా చింతామగ్న వర్తతే దుష్యంతేన సహ గాంధర్వ విహవాహం అహం అకరవం కింద సహ అనాగత ఇది ఆహార నిద్రాన్ సర్వం త్యక్వా తమేవ చింతయతి ఏష వర్తతే తదా దుష్యంత తదా దుర్వాస ఆగచ్చ సర్వేషు మునిషు శ్రేష్ఠ ఎం దుర్వాస అధికం తపహ కరోతి ప్రత్యహమపి ఇది సాయంకాలే పశ్యతి చేత్ తస్య తప ಮೈನಸ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಏವ ಭವಿಷ್ಯತಿ किमर्थं चेत् सर्वेभ्यः शापानि दत्त्वा यत् तपः करोति तत्तु अधिकमपि शापानि ददाति तपः अधिकं तपः करोति सर्वेभ्यो ऋषिभ्योपि अयं श्रेष्ठतमः किन्तु सर्वेभ्यः शापानि दत्त्वा तत्र तपक्षयकारणेन యథా తస్య తప నిధిత్వం పశ్యతి చేత్ తత్ర కదాపి జీరో బ్యాలెన్స్ అథవా మైనస్ బ్యాలెన్స్ భవిష్యతి తస్య కోప సదాపి నాసికాగ్రే భవిష్యతి ఎది అవకాశ ఇవ కించిత్ అవకాశాలు పెద్ద చేత్ కోపస్య తాదృశ దుర్వాస ఆగత ఆగత్య శకుంతలం శకుంతలే భవతి భిక్షాం దేహి ఏకవారం ద్వివారం త్రివారం త్రివారం నశ్రుతం జలం కమండుత జలం నీత్వా శాపమదాత్ విచింతయంతి యమనన్యమానస తపోనిధిం వేక్షి నమాముపస్థితం స్మరిష్యతి త్వం నోధితోపి సన్ కథం ప్రమత్త ప్రథమం కృతామివ కమాండర్ తో జలం नीत्वा శాపం అదాత్యవ సర్వ తత్ర పశ్యత్య కిం కిం కర్తుమపి అసమర్థ ఏవ యం చింతయంతి దుష్యంతం చింతయతి భవతి ఆగతం తపోనిధి మాం అవమానం కృతవతి అత హే శకుంతలే యస్యా చింతనేన మమ అవమాన సంజాత అత త్వయా బోధితోపి సహ త్వం నస్మరిష్యతి ఇది శాపం దత్వా జలం తచ్చ తదృష్ట్వా అనసూయ ప్రియం వదే అతి కష్టం సంజాతం అస్మాకం ప్రియసఖ్యా ఇది ప్రియం వద శీఘ్రం శీఘ్రం గత్వా దుర్వాస సహా పాదయో పతిత్వ మహర్షే కీదృశ్యాం అవస్థాయాం సా వర్తతే తత్ జ్ఞానేన అవమానం కృతం వా అజ్ఞానేన కృతం వా తస్యాహ కీదృశీ అవస్థ వర్తతే భవాన్ ఆగత ఇది స జానాతి వా అజ్ఞానేనే భవత అతి కష్టమాచరితం అతి దుష్టమాచరితం అత భవత శాపం ప్రతిగ్రహణం కర్తవ్యం ఇది సా ప్రార్థితవత్ తదా సహా ఉక్తవాన్ కేవలం శాపదానమేవ అస్మాకం శాప నిరోధ అస్మాపిస్తు కార్యతే కింటు భవత్యా ప్రార్థ్యతే చేత్ తస్య అవధి క్రియతే యావత్ పర్యంతం ఈదృశీ శాప నామ యదా సా కించిత్ అభిజ్ఞానం దర్శయతి తేన అభిజ్ఞాన దర్శనేన పునః సహ స్మరితుం ప్రభవతి తావత్ పర్యంతంతో శాపస్య అవశ్యం అనుభవ కర్తవ్య ఇది ఉక్వా సహ శీఘ్రమేవ శాపం దత్వా అగమత్య తదనంతరం ప్రియం వద ఇదానం చింత కిం కర్తవ్యం మయ యది ఏతత్ శకుంతలాయై ఉచ్యతే ప్రథమమేవ దుఃఖే నిమగ్న తదనంతరం ఏష శాప అగత ఇది శృత్వ దుఃఖే నిమగ్నా భవతి అథవా పంచమ దశామ ప్రాప్నోతి అత తస్యై న కథనీయం ఏత శాప వృత్తాంత అస్మాకం ముఖే ఏవ తిష్టతు ఇది ప్రియం వద అనసూయ నిశ్చయం కృతవంత తదనంతరం కణ్వ మహర్షి ఆగత అనసూయ చింతితవతి కణ్వ మహర్షి ఇదానీం ఏతత్ జ్ఞాత్వా తస్యాహ ప్రతిక్రియా కిం భవతి ఏకవారం దుష్యంత ఏకవారం కణ్వ మహర్షి అగ్నిశాలాం ప్రవిష్టవాన్ నిత్యాగ్నిహోత్రీయం కడ్వ మహర్షి తత్ర అగ్నిహోత్ర అర్చనం కుర్వన్ ఆకాశవాణ్య తత్ర ప్రతిబోధిత హే కణ్వ మహర్షి దుష్యంతేన ఆహితం తేజ దధానం భూతయే భువ అవేహి తనయాం బ్రహ్మన్ అగ్నిగర్భాం శమీమివా యదా శమీ వృక్షస్య అంతః అగ్నిర్భవతి ఉపరి న దృశ్యతే किन्तु शमीवृक्षस्य अन्तः भवति तथैव भवत्याः पुत्री अपि दुष्यन्तस्य तेजसः धात्री वर्तते एतत् ज्ञायतामिति अशरीरवाण्या आकाशवाण्या अग्निशालायां प्रविष्टस्य कण्वस्य ज्ञापनं कृतं तत् श्रुत्वा एतत् सर्वमपि विधेः इच्छा इति कृत्वा सः चिन्तितवान् अद्यैव तां तस्याः गृहं श्वश्रुगृहं प्रेषयामीति నిశ్చిత్య శిష్యేభ్యాపి ఉక్తవాన్ శిష్యా సర్వాణి అలంకార వస్తువుని స్వీకృత్య శకుంతయా శకుంతలాయై అలంకారాన్ని కృత్వా తాం అద్యైవ శిష్యగృహం ప్రేషయామః తదా శిష్యాపి తత్ర వృక్షాణాం సమీపే గతాః క్షౌమం కేలచిదిందు పాండుమచిరం మాంగళ్యమావిష్కృతం నిశ్చూతః చరణోపభోగ సులభ లాక్షార సఖ్యేనచిత్ అన్యేభ్యో వన దేవతా కరతలై ఆపర్వభాగోత్థితై దత్తాన్యాభరణాని తత్కిసలయోద్భేద ప్రతిద్వంద్విభి వృక్షాణం సకాశే గత్వా శిష్యా ప్రార్థితవంత అస్మాకం కులపతి కణ్వ కథయత్ అద్య శకుంతలాం ప్రతిగృహం ప్రేషయతి అత మాంగళ్యకరాణి ద్రవ్యాణి వస్త్రాణి చ తియంతామితి ప్రార్థితాః తదా ఏకः వృక్షः ఇందుపాండు చంద్రవత్ పాండువర్ణం శుభ్రం తత్ర పట్టు చీర ఇది తద్దత్తవతి దత్తం మాంగళ్యం తే ఏక అన్యైన వృక్షేణ దత్త అన్యైన వృక్షేణ లాక్షారస పాదాభ్యాం రక్తవర్ణ ఆపాదనాయ లాక్షారస దత్త ఏతాని సర్వాణ్యపి అపర్ణాన్ని స్వీకృత్య అనసూయ ప్రియం వదాయ ప్రియం వదాభ్యో తే శిష్యా దత్తవంత సై అలంకరణం కుర్వంత తే సంతా సంతి ఇదానిం కండవ సంధ్యా స్నానాదికం స్నానం కృత్వా సంధ్యావందనాదికం కర్తుం అచ్చైవ శకుంతల శ్వశ్రుగృహం గచ్చతి ఇది మనసి యదా చింతిత తస్య మనోపి ఆందోళనకరం సంజాతం తదా స కథయతి యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠ స్తంభిత బాష్పవృత్తి కలుష చింతాజడం దర్శనం వైక్లవ్యం మమ तावदीदृशमहो स्नेहात् अरण्यौकसः पीड्यन्ते गृहिणः कथं नु तनया विशेष दुःखैर्नवैः अद्य मम शकुन्तला पतिगृहं गच्छति इति उत्कण्ठया मम हृदयम् आन्दोलितम् उद्वेजितं वर्तते कण्ठमपि तत्र बाष्प कन्नीरु बाष्पं तत्र स्तम्भितः वर्तते अतः कण्ठः अपि जर्जरितः गुर्जरितः वर्तते दर्शनेनापि आनन्दबाष्पाणि वर्तन्ते अश्रु अक्षिषु अतः दर्शनमपि अस्पष्टं वर्तते एतादृशी विक्लबता तपोनिधेः नैष्टिकब्रह्मचारिणः ममैव सञ्जातं सा मम तनुजा नास्ति केवलं पोषिता तत्र लब्धा इति गृहे स्वीकृत्य ता- पोषिता यदि सा ఏమనుభవామి గృహిణ జన్మ దత్వా పాలనం కృత్వా వివాహం కృత్వ ఎది తాం పతిగృహం ప్రేషయంతి తేషాం దుఃఖానం అనిర్వర్ణనీయం అనిర్వచనీయం భవతి అత్ర కండ్వ స్వదుఃఖం ప్రతివేదయ తదనంతరం స ఆగత్య పితు పాదయో నమస్కారం కరోతి సాష్టాంగ ప్రణామం కురవతి తాత వందే నమస్కారం కరోమి తదా పిత కథయతి వత్సే యజమాతేరివ శర్మిష్ట భర్తు బహుమతా సుతం త్వమపి సమ్రాజం చక్రవర్తి నమాప్నుహి సహ ఆశీర్వాదం దాతి శకుంతల యయాతే యదా ప్రియతమా భార్య శర్మిష్ట వర్తతే దేవయాని శర్మిష్ట తత్ర వర్తతే యయాతే తదైవ భవతి అపి దుష్యంతస్య ప్రియతమా యదా యయాతే శర్మిష్ట ఆసీత్ తదా భవితవ్య తదనంతరమపి యదా శర్మిష్ట పుత్రరత్నం పూర్వం అసూత తావత్పర్యంతం యదువంశ పూర్వోహ జన్మానంతరం పూర్వంశ సంజాత యహ పూరు అత్యుత్తమ రాజర్షి యదా తత్ర కాళిదాసేన లిఖితం కించిత్ అప్రస్తుతమేవ కించిత్ కథయామి యయాతే పత్నిద్వయం వర్తతే దేవయాని శర్మిష్ఠ ఇది దేవయాని శుక్రాచార్యస్య పుత్రి శర్మిష్ఠా తు రాజపుత్రి దేవయాని ప్రథమా భార్య ఏషా తు గాంధర్వ విధిన అనేన గూఢా భార్య బ్రాహ్మణ విధానేన శుక్రాచార్య దేవయానిం దత్వా కస్య యయాతి వివాహం కృతవాన్ అత సంసారోపితేన యయా దేవయాన్యా ఏవ కర్తవ్యం తత్ శర్మిష్ఠయ శర్మిష్ఠ తత్ర గతవతి కేవలం దాసి రూపేణ కింటు అయం దేవయానిం చెట్వా శర్మిష్ఠయా సహ విహరన్ వర్త అవర్తత తదా శుక్రాచార్య శాపమద ఏ జామాత మమ పత్నిం చెట్వా పత్ని దాస్యా సహస్వం సుఖేన వర్తసే అత తమ వార్ధక్యం భవతు ఇది వార్ధక్యం ఆగతం వార్ధక్య ఆగమనానంతరం సహ పుత్రాన్ ఆహూయ తావత్పర్యంతమేవ దేవయాన్యాం త్రయ పుత్ర సంజాత శరిమిష్టాయాం పుత్రద్వయం సంజాతం ఆహత్య పంచ పంచ పాండవా ఇవ తాన్ పంచ ఆహుత్య సహ అకథయత్ హే పుత్రా మమ వార్ధక్యమాగతం అకాలేన వార్ధక్యమాగతం శాపవశాదాగతం అత ఏ వార్ధక్యం భవన్ భవాన్ నీయతామితి नीयतामिति देवयानी पुत्रान् प्रार्थितवान् ते देवयानी असुराः राक्षसाः ते गृह्णन्ति वा ते कथे न न न यदि भवतामेव ईदृशी वार्धक्ये अपि वार्धक्यं मास्तु इति वर्तते वयं यत्किमपि अनुभवं न कृतवन्तः अतः अस्माकं वार्धक्यम् अस्माभिः न स्वीक्रियते इति उक्तवन्तः तथा शर्मिष्ठायाः पुत्रः पूरुः आगत्य हे पितः तव सुखमेव मम तव स्वास्थ्यमेव मम स्वास्थ्यम् यदि पिता समीचीनः भवति तदा पुत्राः समीचीनाः भवन्ति पिता नाम अस्माकं छाया छाया नास्ति चेत् पुत्राणाम् अस्तित्वमेव नास्ति अतः यदि भवान् यत्किमपि गच्छते श्रीरामः अन्यः श्रीरामः यत् वार्धक्यं किम् यत्किमपि भवद्भिः उच्यते तत् स्वीकर्तुम् अहं प्रभवामि इति पितुः वार्धक्यं स्वीकार स्वीकारं कृतवान् अयं पूरुः अतः తదనంత తావత్పర్యంతం యదువంశం అస్య జన్మనహానంతరం పూర్వవంశం ఇది నామం తాదృశమేవ హే శకుంతలే త్వమపి అత ఏవ తస్య అనుగ్రహ వర తస్య పుత్రోపి భరత యస్య నామ్న అస్య దేశస్య భారతదేశ ఇది నామ సంజాత తస్య కారణం కేవలం కణ్వ మహర్షే వర తపోనిధీనాం వాచ వరాహ శత ప్రతిశతం సత్యం భవిష్యత్ సహా కథయత్ యద్యపి తత్ర పత్న్యః భవో భవిష్యంతి కింతు త్వం శర్మిష్ఠా ఇవ తస్య అనుకూలవతి అనురూపవతి ప్రేమ్ణ ఆస్పదవతి భవత్యేవ భవిష్యతి తదనంతరమపి కేవలం తవైవ పుత్ర భవిష్యతి సోపి పూరురివ కుల ప్రదీపక వంశ ప్రదీపక చరిత్రే నిత్య స్థిత భవిష్యతి वरमद तदनन्तरं यज्ञशाला वेद्यां सः कथयत्री यज्ञशाला वेद्याम् अग्निहोत्राय प्रदक्षिणं कुर्वतामिति तथा सा प्रदक्षिणम् अकरोत् आमीं एतः ऋग्वेदमन्त्रः वर्तते एतत् श्लोकः नास्ति आमीं वेदीं परितः क्लुप्तधिष्ण्याः समिद्वन्तः प्रान्तसंस्तीर्णदर्भाः अपघ्नन्तो दुरितं हव्यगन्धैः వైతానాస్త్వం వహ్నయో పాలయంతు వైతానా వహ్నయ యాజ్ఞితా అగ్నయ యజ్ఞ సంబంధిన అగ్నయ భవతీం పవిత్రవతీం కుర్వంతు ఇది ఆశీర్వచనం దదాత్ తదనంతరం శాంగరవ శారద్వత ఆగత్య తదనంతరం తం నేతుం प्रयत्नं कुर्वन्ति तदनन्तरं सः कथयति वनदेवतानुद्दिश्य वृक्षानुद्दिश्य अद्य शकुन्तला आश्रमं त्यक्त्वा पतिगृहं गच्छति वर्तते अतः ये वृक्षदेवताः अनुज्ञां दीयन्त या शकुन्तला पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वपीतेषु या न दत्ते प्रियमण्डनापि भवताम् స్నేహేన యా పల్లవం ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవ సేయం యాతి శకుంతల పతి గృహం సర్వైరను జ్ఞాయత సేయం యాతి శకుంతల పతి గృహం సర్వై सर्वैः अनुज्ञायता ये वृक्षदेवताः या शकुन्तला यदा जलं पातुमिच्छति तदा प्रथमं भवद्भ्यः दत्वैव तदनन्तरमेव जलं स्वीकरोति या शकुन्तला अलङ्कारप्रियापि यदि पल्लवमपि भवतीभ्यः स्वीक्रियते चेत् भवत्याः क्षतिः भविष्यति इति పత్రమపి చయనం నకరోతి యా శకుంతల భవత్యా యదా కుసుమ సంజాత ఇది చేత్ తస్మిన్ దినే మహాన్ ఉత్సవం కరోతి మహాంతం ఉత్సవం కరోతి సా శకుంతల అద్య పతిగృహం గమిష్యతి అత వృక్షదేవత భవత్యః సర్వః అపి అస్యై అనుజ్ఞాం దీయతాం ఇది కణ్వః ప్రార్థయ తదః తతః తత్క్షణమేవ కోకిలాహ కనకల రవేణ అనుజ్ఞాం దాస్యం తత్ శ్రుత్వా కణ్వః కథయతి శకుంతలే అనుమత గమనా శకుంతల తరుభిరియం వనవాస బంధుభి పరభృత విలుతం విరుతం కలం యదా ప్రతివచనీకృతమేభిరీదృశం శకుంతల శృణుతాం పశ్యత తత్ర కోకిలా అనుజ్ఞాం దాస్యంతి అత భవతి పతిగృహం జ్ఞాతుం ఇది సహా కథయతి తదనంతరం తే కించిత్ తత్ర కానిచిన్న పదాన్ని గత్వా తత్ర యదా శకుంతల గచ్చతి వర్తతే ఇక మృగపోత ఆగస్య ఆగత్య తస్యా చీరాంశకం సంగృహ్య శకుంతలే మాగంతవ్యమితి రోద్ధుం సా ప్రాయతత తదా శకుంతల దృష్టవతి ఏష కా ఏష మృగపోత సహా కణ్వ కథయతి శకుంతలే యస్యత్వయా వ్రణ విరోపణమాంగుదీనాం తైలం న్యషిచ్చత ముఖే కృష కుష సూచి విద్యే యదా అస్య మృగస్య దర్భైః దర్భసూచిభిః విద్ధ వేద సంజాత తస్య వ్రణ నిరోధార్థం భవత్యా ఇంగుదీ ఫల ఫలేభ్య తైలం స్వీకృత్య తత్ తైలం తత్ర స్థాపయిత్వా తస్య ఉపకారం కృతవతి సా మృగపోత భవత్యాహ గమనం అశక్తవతి ఏం కరోతి ఇది కథయ తదనంతరం కించిత్ తత్ర కానిచన పదాని గత్వా సహా కథయతి శాంగరవం ప్రతి శాంగరవ అత్రతః రాజసకాశం గత్వా రాజ్ఞः మత్ సందేశం ఏవం శ్రావయితవ్య అస్మాన్ సాధు విచించ సంయమధనాన్ ఉచ్చైకులంచాత్మన త్వయ్యస్యాహ కథమపి అబాంధవకృతాం స్నేహ ప్రవృత్తించతాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయా భాగ్యాయత మతపరం నకలు తద్వాచ్యం వధూబంధువి హే రాజన్ అస్మాన్ సంయమధనాన్ సాధు విచించ సంయమధన తపోధనా వయం అస్మాన్ సమ్యక్తయా వివిచ్య భవత కులమపి పవిత్ర చంద్రవంశ వర్తతే తదపి జ్ఞావా త్వయి అస్యాహ ప్రేమాపి అబాంధవకృతమితి జ్ఞావా లోకే సామాన్యతయా పతి పత్నీం యదా స్వీకరోతి తాదృశ రూపేణ స్వీకర్తవ్య సామాన్య ప్రతి తదా భవత స్వీకర్తవ్యం యది ఏతత్ అధికోపి మయా స్వీక్రియత ఇది చేత్ తత్ అస్మాభిः न వక్తవ్యం కిమర్థం చేత్ వయం కన్యా పిత కన్యా బంధవాః అస్మాభిः न వక్తవ్యం కిల ఏతాం నీత్వా శిరసి నిధా నిధానం కృదు ఇది అస్మాకు గురుభిः మమ వివాహ సమయే తై ఉక్త శ్లోక వర్తతే బ్రహ్మ పత్నీం కుత్ర ముఖేషు ముఖేషు వేదేశు చతురు చతుర్ముఖేశు స్థాపయతి విష్ణు పత్నిం హృదయ స్థాపయతి శివ పత్నిం శిరసి స్థాపయతి అత భవతాపి ఇది మమ అస్మాకం వివాహ సమయ ఏతే గురవ తత్ర ఆగత్య మమ ఉద్బోధం కృతవంత కింటు ఏ కాళిదాస కథయతి ఏతత్ అధికం కన్యాపక్షీయై అస్మాభిः न वक्तव्यम् ఏతత్తో అధికం పుష్ప పుష్పేష్వేవ స్థాపయిత్వ సమీచీన తదా సమీచీనమేవ తత్ కిం ను కిం అస్మాభిः నోచ్యతే తత్ క్రియతే సమీచీనం భవతి కింటు కన్యాపక్షీయై అస్మాభి ఏతాదృశం నవక్తవ్యం భవతి ఇది సందేశం అదాత్ కులపతి తదనంతరం కన్యాం శకుంతలాం దృష్ట్వా శకుంతల యదా పుత్రి శ్వశ్రు కులం గమిష్యతి తదా మాత తస్యై సందేశం ప్రాయశ సామాన్యతయా దాతి కింటు భవద్విషయే అహమేవ మాత అహమేవ పిత అత మాతృ సందేశమీ నామ శ్వశ్రు గమనా శ్వశ్రుకుల గమనానంతరం కథం వర్తితవ్యం భవత్యా తదపి కథయామి ఇది శుశ్రూషస్వ గురున్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్ని జని భర్తు విప్రకృతాపి रोषणतया मास्म प्रतीपं गमा भूयिष्ठं भवदक्षिणा परिजने भाग्येष्वनुच्छेकिनी यान्त्येवं गृहिणी पदं युवतयः वामाः कुलस्याधयः शुश्रूषस्व गुरुन् गुरवः नाम श्वश्रूः श्वशुराः द्वौ एव गुरवः స్నుషాయా కృతే పరమగురు పరమగుర్విణి ఇది నామ శ్వశ్రూ శ్వశుర తయో సేవా కర్తవ్య తథైవ यदि सपत्न्य वर्तन्ते राजानो बहुवल्लभा अतः ताभिः साकमपि मित्रव्यवहारं कर्तव्यं भर्तुः विप्रकृतापि यदा भर्ता कोपवशमागतः तदा यदि भवती अपि कोपेन కలహం క్రియతే చేత్ తత్సంసారం యుద్ధకాండం భవిష్యతి అత తత్ర సహనతయా సహన శీలితయా భవితవ్యం రోషణతయా మాస్మ ప్రతీపంగమ రోషం మా ప్రకటీకురు తత దాసీషు విషయే భూయిష్టం భవ దక్షిణా పరిజన పరిజనే దాస్య దాసా భవిష్యంతి తేషాం విషయతయా భూయిష్టం అధికతగా ధనత ధనాది దానం కర్తవ్యమేవ భాగ్యేషు అనుచ్ఛేకిని ధనే భాగ్య విషయే భవతాం తత్ర లోభ మాస్తు ఏ సర్వం మమైవ భవతు ఇత్యాది ఆకాంక్ష మా భవతు యది ఏతాదృశ గుణాః భవంతి చేత్ వనిత కుల రత్నాన్ని భవిష్యంతి ఏతద్విపరీతాస్తు కులస్య ఆదయ భవిష్యంతి ఇది సందేశం మాతృ సందేశం శకుంతలాయై అదా తదనంతరం కించిత్ పదాని గత్వ సా కథయతి పునః కదా ఏతదాశ్రమం పశ్యామి తదా దుష్యంత కథయతి భూత్వా చిరాయ చతురంత మహీసపత్ని దౌష్యంతిమప్రతిరతం తనయం ప్రసూయ భద్రా తదర్పిత कुटुम्बभरेण सार्धम् शान्ते करिष्यसि पदम् पुनराश्रमे शान्ते करिष्यसि पदं पुनराश्रमे तत्र गत्वा गृहस्थाश्रमं सम्यक्तया परिपालनं कृत्वा पुत्र सन्तानं प्राप्त्वा पुत्रः यदा वृद्धिं गतः तस्मिन् सर्वं राज्यं स्थापयित्वा तदनन्तरं वानप्रस्थाश्रमं स्वीकृत्य पुत्री అత్ర ఆగంతుం ప్రభవతి భవతి ఇది కథయత్ తదనంతరం తలా కథయతి పిత అద్యాహం శ్వశ్రుకులం గమిష్యామి అత మచ్చింతాం త్యజ మమ చింతా క్రియతే చేత్ ప్రథమమేవ భవత శరీరం శిథిలం వర్తते అస్థిప్రాయం వర్తతే ఇది మమ కృతే చింతా భవిష్యతి చేత్ శరీరస్య కష్టం భవిష్యతి చేత్ తథా సహ కథయతి పుత్రీ కథం విస్మరిష్యామి తత్వాం శమమేష్యతి మే శోకः కథం ను వచ్చే రచిత పూర్వం ఉట జద్వార నిరుడం నీవార బలిం విలోకయత ఉట జద్వారే పర్ణశాలాయా ద్వారే భవచ్చా స్థాపితం తతు బలి నీవార బలి యదా యదా అహం పశ్యామి ఏషా బలి శకుంతలయా స్థాపిత ఇది అవశ్యమేవ భవతి స్మృతిపథమాగమిష్యతి भवती स्मृतिपथमागमिष्यति कथं विस्मर्तुं प्रभवामि शकुन्तले कथयति तदनन्तरं शार्गरवः कथयति ओदकान्तात् स्निग्धो जनो अनुगन्तव्यः इति श्रूयते तदिदं सरस्तीरम् अत्र स्थीयताम् कुलपते स्निग्धो जनः यावत्पर्यन्तम् अस्माभिः अनुसरणं कृत्वा अनुसरणं कर्तव्यमिति चेत् केवलं ओदकान्तात् यत्र उदकं वर्तते तावत्पर्यन्तमेव अस्माभिः अनुसरणं कर्तव्यं तदनन्तरं तेषाम् आज्ञा दातव्य आज्ञा दातव्या भवति అత్ర సరస్తీరం వర్తతే హే కొండ మహర్షి అత్రత అస్మాకం అనుజ్ఞాం దియతామితి తథా సోపి కథయతి శకుంతలే శివాస్తే పంథాన సంతు తదా శకుంతల కథయతి ప్రియం వద అనసూయే మమ ప్రాణమిత్రే ఎది తే అపి ఆగమిష్యతి చేత్ సమీచీనం భవతి ఇది తదా కణ్వ కథయతి శకుంతలే భవతి ఇవ ఇమేపి ప్రదేయే అన్యస్మి దేయే ఏవ అత ఏతే అత్రే ఏవ విరామం కుర్వంతి భవత్యా సాకం గౌతమి ఆగమిష్యతి శార్గరవ ఆగమిష్యతి శారద్వత ఆగమిష్యతి శివాస్తే పంథాన సంతు ఆశీర్వచనం దదన్ తస్య మనః అభిప్రాయం ప్రకటీకరోత్ అర్థో హి కన్యా పరకీయేవ తామజ్య సంప్రేష్య పరిగ్రహీతు జాతో మమాయం విశద ప్రకామం ప్రత్యర్పితన్యాసైవ అంతరాత్మా ప్రచర్పితన్యాసైవ అంతరాత్మా యదా కన్యాయా జన్మ సంజాతం ఇది చేత్ తస్మిన్ దినే ఏవ నిర్ణీతం వర్తతే అజ్జవో పరశ్వో వా ఏషా కన్యా అవశ్యం అన్యగృహం గమిష్యతి ఏవ తస్మిన్ దినే ఏవ మయా నిర్ణీతం శకుంతల అన్యస్య వస్తు వర్తతే యథా న్యాసం అస్మాకం సకాశ రక్షణార్థం దత్తం కింద యది న్యాసం న్యాసమేవ తత్ యదా సహ ఆగమిష్యతి తస్మై స్వామినే దాతవ్యమేవ తాదృశమేవ ప్రచర్పిత న్యాస ఇవ అంతరాత్మ మమ అంతరాత్మ ఇదానిం శుద్ధ సంజాత ఏతావత్ పర్యంతం మమ సకాశే న్యాసరూపేణ డిపాజిట్ రూపేణ దేవేన యద్దత్తం తత్స్వామినే దత్తమితి అహం విశుద్ధ సంజాత ఇది కథయన్ చతుర్థాంక సమాప్తిం గచ్చతి